పదహారవ అధ్యాయము మరియు ఆయన తన శిష్యులతో ఇట్లెనెను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడువై ఉండవల్ల కాదని వానితో చెప్పాను ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును త్రవ్వలేను భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకునున్నట్లు ఏమి చేయవలెనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని అడిగాను వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసుకుని త్వరగా కూర్చుండి యాభది మణుగులని వ్రాసుకోమ్మని వానితో చెప్పాను తరువాత వాడు నీవు ఎంత అచ్చియున్నావని మరి ఒక నేనడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటి తీసుకొని ఎనిమిది తూములని వ్రాసుకోమ్మని చెప్పాను అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునినని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులయ్యున్నారు అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందిరని మీతో చెప్పుచున్నాను మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను ధనాపేక్ష గల పరిసయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునువారు గాని